కీర్తన మూడు వందల యాభై ఇందిరగాచిన నీవు ఇటే నీవు నాకు కందువ నిధానమై కలవుగా నీవు హరసి ధ్రువునిగాచినట్టి నీవు కరుణతో ప్రహ్లాదుగాచిన నీవు కరిరాజు శరణంటే గాచిన నీవు కరతలామలకమై కలవుగా నీవు గట్టిగా విభీషణుగాచిన నీవు అట్టె ద్రౌపదిగాచినప్పటి నీవు చెట్టవట్టి బలిగాచిన నీవు నాకు కట్టిన ముడుపువై కలవుగా నీవు కమ్మర సుగ్రీవునిగాచిన నీవు నేడు కిమ్ముల లోకములు రక్షించే నీవు నెమ్మది శ్రీ వెంకట నిలయ నీవు మాకు కమ్ముకొని దాపు దండై కలవుగా నీవు